श्रीकृष्णपरब्रह्मणे नमः गीतामृतमुन द्वादशाध्यायमु भक्तियोगमु कर्मयोगुलुमुख्युला కనుగొనగ జ్ఞానయోగులు ముఖ్యుల వీరిలో ఎవరు గొప్ప వివరించి తెలియ చెప్పుము అచ్యుత నాయందు మనసు నుంచి స్థిరముగా నన్ను భజయించువారు సర్వము నేనయంచు మదినించి సంచరించెడు వారును నాకు ముఖ్యులు వీరలో ఫల్గుణ నన్నాశ్రయించు కథనా వీరికిత్తును భక్తిని వేగమే ముక్తినిత్తును ప్రేమతో అవ్యయుని అగ్రహ్యుని మరియును అప్రమేయుని గాంచగా యత్నించువారు కూడా అర్జున నన్నే పొందంగగలరు ఆ మార్గమతి కష్టము అర్జునా అందరికీ సాధ్యపడదు కష్టములు పడక పార్థ చిక్కునే కమలేసు భక్తి నన్నె గతిగా నెంచుచు నాకన్నీ కర్మఫలములు నిచ్చుచు నాయందే మనసు నుంచి ఎప్పుడు నన్ను వారి జన్మబంధంబు నుండి రక్షింతు సత్వరం భగవారిని సౌఖ్యమును జ్ఞానమిత్తు చక్కగా సర్వంబునిత్తు నేను నాయందు మనసు నుంచి తిరముగా నన్ను భజయంతువేని నాయందు వసింతువు నమ్ముము సంధియం బిందు లేదు నాయందు మనసు నుంచి ఫల్గుణ నన్ను చేరగలేనిచో అభ్యాసయోగంబుచే అర్జున నన్ను బొందగవచ్చును దానికి నిజాలవేని నన్ను గోర్చి ధర్మ నిపుడు గావించుచున్న నీకు గల్గును మోక్షమది నిశ్చయముగా అటుల చేయగలేనిచో అర్జున నన్నాశ్రయించి నీవు సర్వకర్మల చేయుచు చక్కగా ఫలము కర్ప నడిపింపుము అభ్యాసమున కన్నను జ్ఞానంబు అన్ని విధముల శ్రేష్టము జ్ఞానయోగము కంటెను ధ్యానం నిపుడు కర్మఫలముల విడుచుట కనుగొనగా ధ్యానము కన్న మేలు సర్వోత్తమము అయ్యది శాంతిని శాశ్వతంబుగా గూర్చును ద్వేషింపనట్ పొట్టివాడు భూతముల పోషించునట్టివాడు సుఖ దుఃఖములు సమముగా మదిలోన జోచుచుండెడివాడును దానంబు చేయువాడు మరియును ధర్మంబు చేయువాడు ఓర్పు కలిగిన వాడును నేర్పుతో యోగంబు చేయువాడు കാരുണ്യ ഹൃദയുണ്ടുനു കമലാക്ഷു సేవ చేసెడు వాడును జ్ఞానం బొగలవాడును మరియును ధ్యానంబు చేయువాడు అహములే నట్టివాడు అర్జునా మమతలే నట్టి గొప్పవాడు అత్యంత ప్రియుడు నాకు ఆతడు పొందు ముక్తిని నిజముగా పరులకెప్పుడు భయమును ఫల్గుణ కల్గింపనట్టివాడు పరుల చేతను భయమును పొందక భద్రముగనుండువాడు సుఖ దుఃఖములు సమముగా మదిలోన వాడునా ద్వేషమది లేనివాడు దేనిని కోరకుండివాడును మానవమానములను మహిళన సమముగా జోచువాడు శత్రుమిత్ర మిత్రులనొకటిగా జోచెడు శాంతస్వరూపుండును అత్యంత ప్రియుడు నాకు అర్జునా అంత్యమున నన్నే బొందు ఈ ధర్మ మార్గంబును విడవగా రాదు ఎవరికైనను శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ इति श्रीसच्चिदानन्द परमहंसस्वामि प्रणीतं वैन् गीतामृतमुन द्वादशाध्यायं समाप्तम् तत्सत् 这样。